పలుకున పలుగక రాకను పోయును మనీనా మదికి తగులకాయపూడున్ ములుగృత్స సందులేకను కలిగున్నది బటాబయలు కదరామాయన్నా ఇదిగో చూడు కరులాదోయన్నా పలుకన్న పలుకాక తలపన్నదెరుగక చలియండవానల అలయక నిలచుండు గదరా మాయన్న ఇదిగో చూడు కదులాదోయన్నా